ఇతశ్చ అధికృతేన కర్మ కర్తవ్యం జగచ్చక్రప్రవృత్తిహేతుర్హి కర్మ కథం ఇది ఉచ్యతే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవः యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవः అన్నాత్ భుక్తాత్ లోహితరేతః పరిణతాత్ ప్రత్యక్షం भवन्ति जायन्ते भूतानि पर्जन्यात् पृष्टेः अन्नस्य सम्भवः अन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यः अग्नौ प्रास्ताहुतिः सम्यगादित्यमुपतिष्ठते आदित्याज्जायते वृष्टिर्वृष्टेरन्नम् ततः प्रजाः मनुस्मृति त्रि षट्सप्तति इति स्मृतेः यज्ञः अपूर्वम् स च यज्ञः कर्मसमुद्भव ऋत्विग्यजमानयोश्च व्यापारः कर्म ततः समुद्भवो यस्य यज्ञस्य अपूर्वस्य स यज्ञः कर्मसमुद्भवः